నాలుగు వందల పదమూడవ సంకీర్తనం ఇలజాణతనములిన్నిటికి కలదు తలపే కూడై తగిలిగాని మరవదు దేహము మహితన గుణములు గురి ఆహారము కొనునెప్పుడు మరువనింద్రియములు మర్మస్థలములు ననునే మరులోగాని చెదరదు కర్మము చేసినంతయును పొదిగి జీవమును భోగించును చెదరదు సంసార శీతల బంధము మది చెదరడి నామరులే కాని తొలగవు మాయలు తొడరి ప్రపంచము కలవలె బెనగొని కదిసీని పలు శ్రీవేంకటపతి వెంకటపతి కృపచే నాకు తొలగె భవములు ఎటు దూరీనోమరులు